పన్నెండవ అధ్యాయము భక్తి యోగము పై అధ్యాయాలలో పరమాత్మతత్వం గురించి రెండు విషయాలు చెప్పబడ్డాయి ఒకటి ఎలాంటి కర్తృత్వం భోక్తృత్వం గుణాలు లేనట్టి మార్పులు లేనట్టి శుద్ధ చైతన్య తత్వం అది జీవుని తత్వం అని కూడా చెప్పబడింది రెండవది సగుణతత్వం శుద్ధ చైతన్యంలో మాయాశక్తి వల్ల ఏర్పడిన విరాట్ తత్వం పది పదకొండు అధ్యాయాల్లో చెప్పినది ఈ మాయాశక్తిలో మూడు అంశాలు ఇవే మూడు గుణాలు సత్వము రజస్సు తమస్సు వీటి వల్లనే సృష్టి వైచిత్రి అని కూడా చెప్పబడింది ఈ గుణాలతో కూడి ఉన్న పరమాత్మ తత్వాన్ని సగుణ బ్రహ్మ సగుణ ఈశ్వర తత్వం కైలాసంలో ఉన్న ఈశ్వరుడు కాడు అన్నారు ఈశ్వరుడు అంటే ఈశనశీరుడు అన్నింటినీ పరిపాలించేవాడు అని అర్థం మనం ఆరాధించే శివుడు రుద్రుడు వినాయకుడు మొదలైన రూపాలన్నీ ఇందులో భాగమే దేవుణ్ణి ఎలా ఊహించుకుంటాం చీమకే ఆలోచించే శక్తి ఉంటే భగవంతుణ్ణి వేలాది తలలతో కూడిన చీమగా అది ఊహిస్తుంది అని వివేకానందుడు అన్నట్లు మానవుడు మొదలుగా మనకంటే నోరెట్లు శక్తి తేజస్సు గుణాలు ఉన్న దేవుణ్ణి ఊహించుకుంటాడు దానికి ఒక రూపకల్పన చేస్తే దాన్ని సాకార సగుణ ఈశ్వరుడు అంటారు మనం అర్చన చేసే దేవుళ్ళందరూ ఇందులో చేరుతారు రెండవ దశలో తార్కికులు పాతంజల యోగులు చెప్పిన నిరాకార తత్వం అయినా ప్రపంచ సృష్టి నిర్వహణ పాప పుణ్యాల వ్యవస్థను నిర్వహించడం మంచిని రక్షించడం చెడును శిక్షించడం మొదలైన గుణాలున్న నిరాకార సగుణ బ్రహ్మతత్వం ప్రపంచంలో అన్ని మతాలు ఈ స్థాయిలోకి వస్తాయి నిరాకార రూపమే కానీ సగుణం కావడం వల్ల దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఇలాంటి గుణాలన్నీ ఉంటాయి మూడవ స్థాయి ఉపనిషత్తులు చెప్పిన నిరాకార నిర్గుణతత్వం సృష్టికి కూడా సంబంధం లేని దశ నాదత్తేకస్య చిత్పాపం ఐదో అధ్యాయం పదిహేనవ శ్లోకం అనగా పాపపుణ్యాల వ్యవస్థకు కూడా సంబంధం లేని శుద్ధ చైతన్యం మతాలేవీ ఈ స్థాయిలోని బ్రహ్మను వర్ణించలేదు మనుష్యాణం సహస్రేషు ఏడు మూడు అన్నట్లు మనమందరం పై మూడవ స్థాయిని గురించి ఊహ కూడా చేయం మనం మామూలుగా సగుణ సాకార స్థాయిలోనే ఉంటాం అదేదో తక్కువ స్థాయి లేదా కక్ష్య మనలాంటి మేధావులకు జ్ఞాన మార్గము లేదా నిర్గుణ కక్ష్య అనుకోవడం పెద్ద తప్పు భక్తి అనే పదానికి విభజించడం విడదీయడం అని అర్థం అనగా భగవంతుని తత్వం వేరు నేను వేరు అనే భావంతో ఉండడం ఆ తత్వాన్ని అందుకోవడానికి ఆ తత్వానికి ఉన్న లక్షణాలను అలవరుచుకోవడానికి ప్రయత్నించడం కేవలం ఆర్తభక్తుడు అర్థార్థి ఏడు పదహారులో చెప్పినట్లు వీటిని గూర్చి ఆలోచనే చేయరు జిజ్ఞాసువు లేదా జ్ఞాని భక్తుడు మాత్రమే ఈ విషయం ఆలోచిస్తాడు పరిచ్ఛిన్న పరిమిత రూపంలో భగవంతుణ్ణి ధ్యానించేవాడికంటే విశ్వరూపంలో ధ్యానించేవాడికి బుద్ధి మరింత పరిపక్వం చెందిందని భావించాలి ఆ రూపంలో భగవంతుణ్ణి చూచినవాడికి విశ్వమంతా బ్రహ్మదృష్టి సిద్ధిస్తుంది ఆ పైన నిర్గుణతత్వాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అన్నట్లు బ్రహ్మభావంలోనే ఉండగలడు నిర్గుణంగా అనగా గుణాలకతీతుడుగా ఉండడం రాగద్వేషాలు లేకుండడం దేహాభిమానం వదిలివేయడం మొదలైన లక్షణాలు ఉంటాయి కేవలం సైద్ధాంతికంగా తెలుసుకోవడం వల్ల గొప్ప ఫలితం చెప్పలేదు శాస్త్రం దీనికన్నా కర్మయోగమే మేలైనదని చెప్పింది ఈ విధమైన విశ్లేషణ పన్నెండవ అధ్యాయంలో జరుగుతుంది భక్తి యోగం అని పేరుకు తగినట్లే భక్తి యొక్క సమగ్ర స్వరూపం వివరించబడింది కేవలం ఇరవై శ్లోకాలున్న చిన్న అధ్యాయం ఇది అయినా వేదాంత తత్వాన్ని సంక్షేపంగా అందజేస్తుంది మొదటి పన్నెండు శ్లోకాలు భక్తి మార్గంలోని రెండు కక్ష్యలు లేదా భూమికలను గూర్చి చెబుతాయి పదమూడవ శ్లోకం నుండి ఇరవయవ శ్లోకం వరకు జ్ఞాని లక్షణాలు జ్ఞాని భక్తి ఎలా ఉంటుంది అని చెబుతాడు శ్రీకృష్ణుడు సగుణోపాసన నిర్గుణోపాసన ఏది గొప్ప పదకొండవ అధ్యాయంలోని చివరి శ్లోకంలో నా కోసం కర్మ చేయి నన్నే పరమగతి అని భావించు అన్న శ్రీకృష్ణుడి మాట విని అర్జునుడికి సందేహం కలిగింది సోపాధిక ఉపాధి కలిగిన గుణాలు కలిగిన సగుణ బ్రహ్మను గూర్చి చెప్పాడు అలాగే నిరుపాధిక ఉపాధి లేనట్టి గుణాలు లేని నిర్గుణ బ్రహ్మను గూర్చి చెప్పాడు ఈ రెండు రకాల ఉపాసనలు చేసేవారిలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఫలితాన్ని పొందుతారు అని అర్జునుడి సందేహం శ్రీకృష్ణుడు దీనిని రెండవ శ్లోకం నుండి ఏడవ శ్లోకం వరకు వివరించాడు పైరింటిలో ఏది గొప్పది అని వేదాంత శాస్త్రం చెప్పదు సాధకుని స్థాయి బుద్ధి పరిపక్వత సాధనలో ఏ కక్షకు చేరుకున్నాడు అనే దాన్ని బట్టి సమాధానం ఉంటుంది అంతేగాక సగుణ భక్తితో ప్రారంభించనిది నిర్గుణ భక్తి కుదరదు ఇక్కడ ఒక ప్రసిద్ధ శ్లోకం గమనించాలి నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరా ఏ మందాస్తేనుకంప్యంతే సవిశేషనిరూపణై అనగా ఎలాంటి విశేషణములు లేని పరబ్రహ్మను తెలుసుకోవడానికి శక్తి లేని వారిని అనుగ్రహించడం కోసం శాస్త్రం విశేషణాలతో కూడిన బ్రహ్మను గూర్చి చెప్పింది అని అర్థం పై అధ్యాయాల్లో కూడా ఈ విషయం కొంత చెప్పబడింది పూర్వజన్మ సుకృతం ఉన్న ప్రహ్లాదుడు వామదేవుడు మొదలైన వారికి జ్ఞానం పుట్టుకతో రావచ్చు కానీ మిగతా అందరూ దీన్నెంతో అభ్యసించాలి అందుకే ఏది గొప్పది అని శ్రీకృష్ణుడు చెప్పడం లేదు వాటిలో ఉన్న తారతమ్యాలు చెబుతున్నాడు మొదటగా రెండవ శ్లోకం మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తమామతా విశ్వరూపభావంతోనే శ్రద్ధతో అనుదినము ఉపాసన చేసేవారు నిజంగా ఉత్తములని భావిస్తాను ఈ మాట అంటూనే తర్వాతి రెండు శ్లోకాల్లో అక్షర బ్రహ్మను ఎవరు ఉపాసిస్తారో వారు నన్నే చేరుకుంటారు అంటున్నాడు కానీ వీరు ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది దేహాత్మభావాన్ని త్యజించి అనగా అంతఃకరణను కేవలం దృశ్యంగా చూస్తూ సర్వాత్మభావంలో ఉండడం సమదృష్టి కలిగి ఉండడం ఇవి చాలా కష్టమైన పనులు ఆధునిక భాషలో చెప్పాలంటే వ్యక్తి తన ఐడెంటిటీని రద్దు చేసుకోవడం తన హోదాను వదిలివేయడం అనవచ్చు మామూలు మనిషికి ఐడెంటిటీ లేకపోవడాన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు ఇది చాలా భయంకరమైన విషయం కానీ జ్ఞాని కోరుకునే స్థాయి ఇదే దేహాభిమానాన్ని ఉంచుకుంటూ సగుణ రూపాన్ని ఉపాసన చేయడం సులభం ఆలంబన ఉంచుకుని ఉపాసన చేసేవాళ్ళు క్రమక్రమంగా మెట్లు పైకెక్కినట్లు పరతత్వాన్ని తెలుసుకుంటారు అలా కాక కేవల వేదాంత వాక్యాల చింతనం చేస్తూ శమం దమం కలిగి ఉండి బ్రహ్మచింతనం చేయడం కష్టమైన పని అందుకనే నిర్గుణ బ్రహ్మోపాసనను క్లేశోధికతర ఎక్కువ శ్రమించాల్సిన మార్గం అంటున్నాడు ఆరవ శ్లోకం ఇలా చెబుతుంది ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అన్ని కర్మలను నాయందే సన్యసించి నన్నే ఉత్తమ లక్ష్యంగా భావించి మరొక ఆలంబన లేకుండా నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తారో వారిని నేను మృత్యువుతో కూడిన సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను అని అర్థం జ్ఞానులైతే వారే నన్ను చేరుకుంటారు వీరినేమో ఉద్ధరించాలి అనగా పైకి లాగి నా దగ్గరకు తీసుకోవాలి అని అర్థం శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను ఈ క్రింది విధంగా చూడవచ్చు సగుణ భక్తి సులభతరమైనది నిర్గుణ భక్తి క్లేశం ఎక్కువ క్లేశోధిక తరహా మనస్సును నిగ్రహించాలి తత్వచింతనం చేయాలి దేహవద్భి అనగా దేహాత్మభావం కలవారికి ఇది చాలా కష్టం సగుణ భక్తి సగుణ ఉపాసన చేసేవారిని నేను ఉద్ధరిస్తాను వీరు దేహాత్మభావంలో ఉన్నవారు ఈశ్వరాధీనుడు నిర్గుణ భక్తి అక్షర బ్రహ్మ నిర్గుణతత్వం తెలుసుకున్నవారు నన్నే చేరుకుంటారు ఉద్ధరించే పని లేదు వీరు దేహాత్మభావం లేనివారు సగుణ భక్తి జ్ఞానపూర్వకం కానిది నిర్గుణభక్తి జ్ఞానపూర్వకమైనది సగుణభక్తి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తుంటారు నిర్గుణభక్తి జ్ఞాని కర్మ ఇది చేష్ట మాత్రమే ఈ అధ్యాయంలో వివరింపబడుతుంది సగుణ భక్తి వీరికి ఒక మజిలీ ఉంటుంది కొన్నాళ్ళు బ్రహ్మలోకం వీరు ఉపాసించిన లోకంలో ఉండి నిర్గుణతత్వాన్ని పొందుతారు నిర్గుణ భక్తి వీరికి మదివి ఉండదు నిర్గుణతత్వంలో ఉంటారు అర్జునుడు ఏం చేయాలి ఎనిమిదవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు అర్జునుడు ఏం చేయాలి అనే విషయాన్ని చెబుతున్నాడు అంటే మనందరికీ వర్తించే విషయం పై చెప్పిన భక్తి జ్ఞానము కర్మ సన్యాసము ఇవన్నీ ఏ ఏ కక్షల్లో ఉన్నాయి ఏది దేనికంటే శ్రేష్టమైనది అని ప్రశ్న ఏది కష్టమైనదో అదే సాధారణంగా శ్రేయస్కరం సులభమైన దానితో మొదలుపెట్టి కష్టమైన వాటిని సాధిస్తూ పోతాం అదే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు నాయందే విశ్వరూప ఈశ్వర భావమందే మనస్సును నిలిపి ఉంచు ఆపై నీవు కూడా ఆ స్థితిని చేరుకోగలవు ఎనిమిదవ శ్లోకం మయేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ ఒకవేళ పై భావనయందు మనస్సును నిలపలేకపోయినట్లయితే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు తొమ్మిదవ శ్లోకం అథ చిత్తం సమాధాతుం నక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన अभ्यासयोगेन ततो ధనంజయ ఇక్కడ అభ్యాసయోగం అంటే ఏదైనా ఆలంబనము ఒక ఊతం అనగా ఒక ప్రతిమ లేదా దేవతారూపం తీసుకుని దానియందు మనస్సును నిలపడం నేరుగా విశ్వరూపతత్వ అవగాహన కష్టం కాబట్టి సులభమైన ఆలంబనను తీసుకొని ఏదో ఒక విగ్రహం వినాయకుడు విష్ణువు వెంకటేశ్వరుడు మొదలైన వాటిపై మనస్సు నిలిపి దాని ద్వారా విశ్వరూపతత్వాన్ని ధ్యానం చేయడం అభ్యాసం చేయడానికి కూడా సమర్థుడు కాకుంటే నాకు సంబంధించిన పనులు చేయి దానివల్ల కూడా క్రమంగా సిద్ధి కలుగుతుంది పదవ శ్లోకం అభ్యాసే ప్యసమర్థోసి మత్కర్మపరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి దేవతామూర్తిపై మనస్సును నిలిపి ధ్యానం చేయడం కూడా చేత కానప్పుడు కనీసం దేవుని కీర్తన భజన లాంటివి చేయాలి ఇది సామాన్యంగా అందరూ చేసే పని ఇక్కడ వ్యాఖ్యాతలు తొమ్మిది రకాల భక్తి మార్గాలు చెప్పారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం విష్ణు కథలు వినడం కీర్తనలు పాడడం స్మరించుకోవడం పాదసేవ పూజ నమస్కారం దాస్యం మైత్రి తన్ను తాను సమర్పించుకోవడం అని తొమ్మిది విధాలు ఇది కూడా చేతకానివాడైతే కనీసం కర్మ ఫల త్యాగం చేయి పదకొండవ శ్లోకం అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మఫలత్యాగం తత కురు యథాత్ ఆత్మవాన్ అనగా నిష్కామ కర్మ చేయి ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయి అని అర్థం మొదట కష్టమైన మార్గంతో మొదలుపెట్టి అది చేతకానప్పుడు ఇది చేయి అని చివరగా కర్మయోగం చెప్పాడు అనగా కర్మయోగం మొదటి మెట్టు అందుకే దీనిని ధ్యానయోగానికి బహిరంగ సాధనమని పైన గమనించాం ధ్యానయోగం జ్ఞానయోగానికి ఉపకారకం అలాగ క్రమక్రమంగా ఆరోహణ మార్గం చెప్పబడింది ఎన్నో మెట్లు ఈ మార్గాలన్నీ అన్ని రకాల మానవులను ఉద్దేశించి చెప్పినవి ఇవన్నీ విభిన్న మార్గాలు కావు ఒకే మార్గంలోని వివిధ దశలు లేదా మెట్లు ఒక్కో మెట్టు పైకెక్కి వెళ్ళాలి ఇవన్నీ చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు వీటినన్నిటినీ సంగ్రహించి కర్మయోగాన్ని స్తుతించడానికై సాధారణ సాధకుణ్ణి ఉత్సాహపరచడానికై ఇలా అంటున్నాడు పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానమభ్యాసా జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం ఇదొక క్లిష్టమైన శ్లోకం అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది దానివల్ల శాంతి వెంటనే లభిస్తుంది అని శ్లోకార్థం అన్నింటికంటే సులభమైన దాన్ని మొదటి మెట్టును గొప్పది అంటున్నాడు కృష్ణుడు వేదాంత శాస్త్రంలో జ్ఞానం వల్లనే మోక్షం శాంతి అని సిద్ధాంతం ఇక్కడేమో అందుకు వ్యతిరేకంగా జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది అంటున్నాడు ఇక్కడ జ్ఞానం అనే పదానికి శ్రవణ మననాదులచే కలిగిన పరోక్ష జ్ఞానం అనుభవం లేని జ్ఞానం అని అర్థం చెప్పారు అనుభవం లేని శాస్త్రజ్ఞానం కేవలం వేదాంత శాస్త్రంలో పట్టాపుచ్చుకున్నట్లు అయినా ఇది అభ్యాసం అనగా ఏదైనా ఆలంబనపై మనస్సు నిలిపి ధ్యానించడం కన్నా గొప్పది ఇలాంటి జ్ఞానం కంటే ధ్యానం జ్ఞానపూర్వకమైన ధ్యానం గొప్పది దానికంటే కర్మఫలత్యాగం అని అర్థం చెప్పుకోవాలి కేవలం కర్మఫలత్యాగం స్థుతించడం కోసం చెప్పిన వాక్యం ఇది అజ్ఞానులై స్వార్థం కొరకు కర్మలు చేసేవారికి కర్మఫలత్యాగం అనే మార్గంలో ఆసక్తి కలిగించడం కోసం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడని వ్యాఖ్యాతలు వివరించారు పై వర్ణించిన మెట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి అధిరోహించడం అనే కర్మలో భాగమే అనగా కర్మయోగంలో భాగమే లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా మూడు మూడు అన్నట్లు రెండే నిష్ఠలు జ్ఞాననిష్ట కర్మనిష్ట వేదాంత శాస్త్రంలో చెప్పబడ్డాయి ధ్యానయోగం సన్యాసయోగం భక్తియోగం మొదలైనవన్నీ కర్మయోగంలో భాగాలే సాధకుడు ప్రయత్నపూర్వకంగా చేసేవి జ్ఞాని భక్తి ఎలా ఉంటుంది ఎవరినైతే తాను పూనుకుని ఉద్ధరించాలో వారి గురించి వారి తారతమ్యాల గురించి పైన చెప్పాడు ఎవరిని ఉద్ధరించాల్సిన పని లేదో అట్టి జ్ఞానులు వారి ప్రవర్తన వారి భక్తి ఎలా ఉంటుంది అన్నది పదమూడవ శ్లోకం నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు చెబుతున్నాడు ఈ శ్లోకాల్లో చెప్పిన లక్షణాలు స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఒకటే ఈ శ్లోకాల్లో జ్ఞాని అయి భక్తి మార్గంలో ఉండేవారిని గూర్చి చెప్పబడింది ఆ లక్షణాలు ఇవి పదమూడవ శ్లోకం అద్వేష్టా సర్వభూతానాం మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖ క్షమీ అనగా అన్ని ప్రాణులను ఆత్మభావంతో చూడడం వల్ల ద్వేషం నశించినవాడు మైత్ర కరుణ పై కారణం వల్ల అన్నింటి పట్ల మైత్రీభావంతో కరుణతో ఉండేవాడు నిర్మమ నిరహంకార నాది అనుభావన లేనివాడు నేను అనే భావన లేనివాడు సమదుఃఖ సుఖ సుఖాన్ని దుఃఖాన్ని సమంగా భగవత్ స్వరూపంగా చూసేవాడు పరమాత్మ చైతన్యంలోనే పుట్టి నశించే బుద్ధి వృత్తులుగా చూచువాడు పద్నాలుగవ శ్లోకం సంతుష్ట సతతం యోగీ యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియ నాయందే మనస్సు బుద్ధి అర్పించినవాడు ఇక్కడ నేను అనే శబ్దానికి నిర్గుణ బ్రహ్మతత్వం అనే అర్థం చెప్పారు అయినా ఇష్టదేవతా పూజకు వ్యతిరేకం కాదు ఇలాంటి భక్తుడు నాకు ప్రియుడు అంటున్నాడు శ్రీకృష్ణుడు తాను ఉద్వేగం టెన్షన్ చెందనివాడు ఇతరులను ఉద్వేగానికి గురి చెయ్యనివాడు పదిహేనవ శ్లోకం యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యస్ చ మే ప్రియ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు అసహిష్ణుత ఇంటాలరెన్స్ లేనివాడు భయం ఉద్వేగం నుండి విముక్తుడైనవాడు పరమాత్మయందు అపేక్ష వస్తువులయందు ఉపేక్ష పదహారవ శ్లోకం అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభపరిత్యాగీ यो मद्भक्तः स मे प्रियः శుచి కాయిక శౌచం మానస శౌచం అని రెండు విధాలు శరీరాన్ని శుచిగా ఉంచుకోవడం తెలిసిందే దయ అహింస లాంటి గుణాల వల్ల మనస్సు యొక్క శౌచం దక్ష కార్యనిర్వహణలో దక్షత ఉదాసీన ఇలాంటి పక్షపాత భావం లేనివాడు గతవ్యథ ఇలాంటి భయం లేనివాడు పదహారవ శ్లోకం సర్వారంభపరిత్యాగీ సుఖప్రాప్తికై చేసే కర్మలను పరిత్యజించినవాడు శత్రువులయందు మిత్రులయందు సమానముగా ఉండేవాడు సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి ముక్తి చెందినవాడు అనికేత పంతొమ్మిదవ శ్లోకం పుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్ దుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అన్ని ప్రాణుల్లో ఉండేవాడు కాబట్టి ఒక నివాసం అంటూ లేనివాడు స్థిరమతి స్థితప్రజ్ఞుడైనవాడు భక్తిమాన్ నిర్గుణతత్వం కదా అని భక్తిని వదిలివేయక ప్రేమభావంతో భక్తి కలిగినవాడు ఈ గుణాలన్నీ రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడికి చెప్పబడ్డాయి పంతొమ్మిదవ శ్లోకంలో స్థితప్రజ్ఞుడనే మాట కూడా స్థిరమతిహి అనే పదంతో చెప్పబడింది జ్ఞానిభక్తి నిర్గుణ భక్తి నిర్గుణ భక్తి అనే పదంపై మనకొక సందేహం కలగవచ్చు భక్తి అంటే విభజించడం వేరుగా చూడడం అని అర్థం కదా అలాంటప్పుడు విశ్వమంతా ఉన్న శుద్ధ నిర్గుణ చైతన్యంలో మళ్ళీ నేను వేరు ఆ తత్వం వేరు అని చూడడం ఎలాగా నిజమే నిర్గుణతత్వంలో విభజన లేదు అయినా జ్ఞాని శరీరమనే ఉపాధిలో ఉన్నాడు ఆ ఉపాధి ధర్మాలైన ఆచార వ్యవహారాది కర్మలు లోకహితం కోసం చేష్టామాత్రంగా నేను అనే భావం లేకుండా చేస్తున్నాడు అది నిజంగా కర్మ కాదు కర్మాభాస అన్నారు శాస్త్రంలో అయినా అతనికి జన్మకు కారణమైన కర్మ ఇదివరకే ఆరంభమై ఉంది దానినే ప్రారంధ ఫలం ఇవ్వడానికి ఆరంభమైన కర్మ అంటారు దీనివల్ల అతడు తన శరీరమనే ఉపాధి ధర్మాలను నిర్వహిస్తుంటాడు వేదాంతులు ఒక ఉదాహరణ చెబుతారు కుమ్మరివాడు చక్రం తిప్పుతూ కుండ చేసేటప్పుడు కుండ తయారైన తర్వాత దానిని ప్రక్కకు తీసి పెడతాడు అయినా ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది దానివల్ల ప్రయోజనం లేకపోయినా అది తిరిగి తిరిగి వేగం తగ్గగానే ఆగిపోతుంది జ్ఞానికర్మ ఆ కుమ్మరి చక్రం తిరుగుడు లాంటిది కులాల చక్ర న్యాయం అంటారు అందువల్ల మిగతా వాళ్లలాగా లోక సంగ్రహం కోసం కర్మలు చేస్తున్న వాటి ఫలం అతడిని అంటారు అతని భక్తి కూడా ప్రేమతో కూడిన భక్తే ప్రతి మనిషి తన్ను తాను ప్రేమించుకుంటాడు ఆత్మతత్వం తెలిసిన జ్ఞాని ఆ తత్వాన్ని ప్రేమతో పూజించడం జ్ఞాని భక్తి అదే నిర్గుణ భక్తి అధ్యాయం యొక్క చివరి శ్లోకం ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియా ఇరవయవ శ్లోకం ధర్మంతో కూడిన ఈ అమృతాన్ని ఎవరైతే శ్రద్ధతో నాయందే భక్తి నిలిపి ఉపాసన చేస్తారో వారే నా పరమభక్తులు అని అర్థం వారే ముక్తులు భగవద్గీతలో అక్కడక్కడ జ్ఞాని లక్షణాలే జ్ఞానానికి సాధనాలుగా చెప్పినట్లు చూశాం అలాగే ఈ అధ్యాయంలో కూడా జ్ఞాని భక్తుని లక్షణాలను చెప్పి అవే సాధనాలని కూడా చెప్పారు సోపాధిక తత్వం సగుణ నుండి నిరుపాధిక తత్వం నిర్గుణ ఎలా చేరుకోవాలి అని ఈ అధ్యాయ సారాంశం